श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन प्रथमाध्यायमु अर्जुन विषादयोगम् श्री ధరణిపై అర్జునునకు దుష్టుడగు ధృతరాష్ట్రుడు దుఃఖముతో అడిగే సంజయునప్పుడు పాండవులు తన వారలు యుద్ధ యుద్ధమున పాల్గొనిన విధము తెలియ సమరంబు చేయనున్నా సైన్యమును చక్కగా చూచియప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నే ద్రుపదాత్మజుండు భీమార్జునుల బోలినా శత్రుభీకరులు సాత్యకి ముఖ్యులు కుంతి భోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమనివార్యమనుచు ఇంక మనవారి వినుము జంకేల ఎరిగింతు వీరవరుల నీవు భీ భీష్ముడు కరుణుడు నీసుతుడు సౌమదత్తివి కరుణుడు ఇంకనెందరో వీరులు ఈ రీతి చేరియుండిరి ఇచ్చట ప్రా సరకు గునక వీరలు భవరంబు సేతురయ్యా ఆనందమును గోర్పగా భీష్ముడు అప్పుడు దెను శంఖము అంతటను కురువీరులు శంఖముల నందంద పూరించిరి శ్రీకృష్ణుడర్జునుండు శంఖముల శీఘ్రముగ పూరింపగా ఆ శబ్ద సరణియప్పుడు కౌరవోల గుండెల దరగజేసెను అంతటను పాండు సుతులు సింహముల ఆశ్చర్యముగనోదిరి ఈరి శక్తి శంఖధ్వనుల్ వినిపించి ఇరుపక్షముల నుండియో ఉభయ సైన్యముల మధ్య తన రథము నుంచమని పల్కగానే అటుల చేసెను కృష్ణుడు అందరిని గాంచగల్గెడు రీతిగా కురు పాండవులగాంచుచు కోర్మితో పలికె ఫల్గుణుడప్పుడు తాత తండ్రులు గురువులు తనయులు తరచి చూడగ మిత్రులు వారిని చంపగా మనకెట్టి జయము గల్గునో చెప్పుమా తాత తండ్రుల జంపినా పాపంబు తప్పకను చేకూరదే సూచకములు నాకు చూడగా గోచరించుటలేదయా వణకుచున్నది దేహమో యుద్ధమో వలదనొచ్చు తెలుపగాను మనసు నిలవదు దైవమా నేనేమి మాటలాడగజాలను వచ్చిపోవచునుందురు మనసు నిలవదు దైవమా నేనేమి మాటలాడగజాలను వలదు రాజ్యము గీజ్యము వలదయ్య సౌఖ్యంబు వలదు వలదు స్వజనులందరూ సమసినా రణమునా సౌఖ్యంబుగలదె చెప్పుమా కానవీరల జంపను నాకింక కాంక్షయే లేదు లేదు ఇటుల జంపిన వేరలా వంశంబదెటు శంకరంబుగాదు వర్ణ చో పితరులకు నరకవాసము తప్పదు వారి జంపుట కన్నను వారిచే నే జచ్చుటెంతో మేలు అనుచు ఏ రీతిగాను కోలబడే అస్త్రశస్త్రముల విడచి ఇది श्रीसच्चिदानन्दपरमहंसस्वामिप्रणीतं वैन गीतामृतमुन प्रथमाध्यायमु समाप्तमु ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः